అజం భగవాన్ శ్రీమదఖిల మహీమండల మండన ధరణీధర మండలాఖండలస్య నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాజనాచలాంజనాచలాది అంజనాచలాది నాథముఖబోధనిధి వీధి గుణసాభరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణపూర్ణ శ్రీశైల పూర్ణ గుణ వంశవద పరమ పురుష కృపాపూర విభ్రమద తుంగ శృంగ గలద్గగన గంగా సమాలింగిత శ్రీపాతి గుణరామానుజముని శ్రీపాతిగుణరామానుజముని నామాంకిత బహుభూమాశ్రితపురధాపాలయవనరామాన వృత విసంగత తట నిరంతర విజృంభిత భక్తిరత నిర్ధరానంతార్యాస్తవన ధారాభూర విభ్రమద సలిల భరభరిత మహాతటాక మండిత కలికర్దమలమర్దన కలితోద్యమ విలసద్యమ నిజమాదిమ మునిగణ నిషేంద్రమాణ ప్రత్యక్షీభవన్ నిజ సవిలసమర్దన నమర్దన నిఖిల పాపనాశన పాపనాశన దీక్షాధ్యాసిత మురారి సేవక జరాది పీడిత నిరాత్మి జీవన నిరాసభూతుర వరాతి సుందర సురాంగనారతి కరాంగ దౌష్ఠవ కుమార తాకృతి కుమార తారక సమాపనోజి సమాన పాదక మహాపదామయ విహాపనోచిత సకల భువన విదిత కుమార ధారా విధాన తీర్థాధిష్ఠిత

బహుసంకట నరకావట పదతుద్భట కలికంకట కలుషోద్భట జనపాదక వినిపాదక రుచినాటక కమలావృత శుభభంజన భరభరిత నిరస్త సలిల సంభృత విసంకట విభూషిత సర్వపాతక గర్వాపక సింధు సంబర హారిడంబర వివిధ విపుల పుణ్యతీర్థ దివ నివాస శ్రీమతో వెంకటాచల శిఖరి శేఖర ఖర్వీ ధర్మీ భవదతి ధర్మీ కృతగురుమేర్వీ శిఖరి ముఖర్వీ ధరదర్మీ కదధితోర్వీ ధర శిఖరలోర్వీ ధరదుర్వీ గర్వ గర్వధర్వణ తనూ గిరణ శేఖర తనూ నిగరతి నిగరతిమిరహ ీడోరసవేణీనివశుభాణీనుతమహిమానీయస్త్రమకోటీ భవత కిల భవన భువనోదారా గురు భూమాధిక గుణ ధామానుజ గత ధామా గత గత మాలాజిత పరమాలాధన लीलाङ्गजालामृतबालाब्जदलीलामृतफालाङ्गमूलामृतधारात्मदावधीरण ललितदर विदतदर स्वाधानमयोध्वम्बरेखाध्वयरुचिरः

రత్నవ్యదల భద్రమల పీతమల శోణిమల సంకమల శజాశ్రయబల బందీకృత శరదిందు మండలీ బిభ్రమదాద ప్రశుభ్ర పునర్భవాధిత్యుతాంగుళీగాడలిపీడిత పద్మాసనా ానుతలావతి లంబ విడంబిత వారణ వారణసుండా దండ విజంభిత నీలమణిమయోజ కల్పవల్లాగా విభ్రమదాజీ మృణాళలతాయత సముజ్వలత తర కనకవలజవల్లీ దళితర బాహుదండయుగలః యుగపతిటిటకోటిమకరకలంధకరమండల దాజ్వల్యమాన సుదరిదల పాండగన్న సముత్తుంగిర గంగాపర బాహుయుగల అభినవదాన సముత్తేజిత మహామహానీలఖండమదండన నిపుణ నవీన పరిత మహనీయ పరంపరా నాభీమండల లంబమాన విశాల భక్తస్థల గంగాధర తుంగాగిరి భంగావళి భంగావహ సౌధావగ భాధావహ ధారాణి వహారావళి భూరాహత గేహాంతర మోహావహ మహిమ మహాదివిరహ బృందార నిభాంగార దళాంగామల నిష్కాదిత దుస్తాయగ నిష్కామలి దేవప్రభవాపచ్చవి తాపప్రద కనకపాలికా పిజంగిత సర్వాంగ नवदलित नलवलित मनुल दज महालित डनुलतर प्रमुलतरकर मदरुदित कण्ठिका गमनीर कण्ठः जनाधिपति जन गमन परिचरणरति समेता रविकोटि परिपाची धरकोटि रवदाति कृतवीति रथधाति धरप निगण किरण మద్భుడిండి మఢవరదద్ధరగాహళీ పదావళీ మృదుమద్దళాది మృదంగ దుందువి భక్తిగా ముఖర్జవాద్యగ మధుర మంగళనాదమే దులనాదార విభూపాల విరహరి అసావేరి దావేరి శుద్ధ దావేరి దేవగాంధారి ధన్యాది రాగద హిందుస్థానీ కాపితోటి నాటగురుంజీ శ్రీరాగదహన अखानसारङ्गी दर्भावराणि वराणि कल्याणि भोरिकल्याणि यमुना कल्याणि कुसेरि दन्धोनि गौमा കണ്ണടകരാര പ്രിയ കലാന്തനാഥരാമക്രിയ മുഖാരിതോടി കാമ്പോജി ഭൈരവി ഗുരുകുല കാമ്പോജി ആനന്ദ ഭൈരവി ശങ്കരാഭരണ മോഹന രേ ഗുപ്തി സൗര ശ്രീ നീലാംബരി ഗുണക്രിയ മേഘഗർജനി ഹംസധ്വനി ശോകപരാടി മധമാവതി സന്തുരുടി സുരുടി വിദാവന്തി മളജാംബരി കാപ്പി പരസുധനാസുനി ദേശികതോടി ആജുരവി വസന്ത ഗൗളി ബന്ധുപ്യ കേദാരഗൗളം കനകാംഗീര तत्राङ्गी गानमूर्ति वनस्पति वाचस्पति दानवती मानरूपी सेनापति हनुमत्कोटि धेनुका नाटकप्रिया गोतिलप्रिया गाजकप्रिया गुणाभरणम् मायामालवगौडा चक्रवाकम् सूर्यकान्तम् हाटकाम्बरी गङ्गारध्वनी नटवैरवी किरवाणी गौरी मनोहरी वरुणप्रिया शण्मुखप्रिया नागानन्दनी यागप्रिया विदृभर सन्तत सन्तन्यमान सरसगानरद నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది బీజోత్సవ కృతానంద శ్రీమదానంద నిలయవాద సతత పద్మాలయ పద పద్మేణు సంచిత భక్తస్థలపదవాసా శ్రీ అలమ్మేల్ మంగాధమేత శ్రీ శ్రీనివాస సుప్రీద సుప్రసన్న వరదో భూత్ సర్వే సాధుజనా పరస్పర నిర్మత్సరా నిరోగా నిరుపద్రవా सर्वे नवश्च भूया गुरुति भवन्तो महान्तोऽनुगृह्णन्तु